ఆటాడి ఆడకుండును ఆటాడిన మేని బొమ్మ ఆటాడటనే ఆటాడునెరుక అనియడి ఆటాడించేటివా అతడేరా అంతటికి ఈ అచల కర్త చేటుపాటుల రెంటి చేవచ్చు ఫలము ముమ్మాటికనుభవించి మరణా జననములుందా అతడేరా కర్త అంతటికి ఈ అచలమకర్త ఆట ఆడి ఆడకుండును ఆటాడిన మేని బొమ్మ ఆటాడకనే ఆటాడు ఎరుక అని ఎడి ఆటాడించేటివాడు అతడేరా కర్త అంతటికి ఈ అచలం అకర్త చేటు పాటుల రెంటిచే వచ్చు ఫలము ముమ్మాటికి అనుభవించి మర జననములొంద అతడేరా కర్త అంతటికి ఈ అచలము అకర్త